కాబట్టి వేదాంతానికి వస్తారే తప్ప ఆ సూక్ష్మ బుద్ధిని పట్టుకోకపోతే వేదాంతం ఎలాగే అనుభవానికి వస్తుంది ఏమీ వర్కౌట్ అందరూ వేదాంతంలో కూడా ఈ భాష్యం ఇది ఉన్నత సర్వోత్కృష్టమైన స్థాయికి చెందినది కాబట్టి ఈ సర్వాత్మభావం అనేది మీరు లోకంలో భేదపూర్వకమైన వ్యవహారంతో పొందే లోకములు ఏవైతే గలవో వాటితో పోలిస్తే ఈ సర్వాత్మభావం అనేది సమస్తము ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఆ ఇతర లోకములు వ్యస్తములు ఎక్స్క్లూడ్ మెనీ థింగ్స్ అవి బాహ్యములందు ఉంటాయి ఈ సర్వాత్మభావం అనే లోకము అబాహ్యము తర్వాత అవి భిన్న భిన్నములుగా ఉంటాయి స్వర్గలోకం లేదు స్వర్గలోకం డిఫరెంట్ లెవెల్స్ నారాయణ నరకము నరకంలో నిర్వహించవచ్చు మధ్యలోకము మధ్యమలోకం అంటే మనుష్యలోకము ఇలా ఇన్నెన్ని భిన్న భిన్నములుగా ఉంటాయి ఇటువంటి భేదములేవి కూడా ఈ సర్వాత్మభావ రూపమైన లోకములందు ఉండదు అనంతర అది అనంతర అంటే ఏకరసము ఏకరసము ఓకే సహ అస్య పరమో లోక కాబట్టి ఈ సర్వాత్మభావం అనే స్థితి ఏది కలదో ఇదియే వారికి పరమలోకము వైకుంఠము అంటే పరమలోకము అని అర్థం కైలాసము అంటే పరమలోకము అది ఇదే ఇదే వైకుంఠం ఇదే కైలాసం మహాత్మ వేదమంత్రాలు అక్కడ ఎక్కడో వైకుంఠం ఉంటుంది ఈ పక్కన గౌరవం ఉంటుంది అలా చెప్పలేదు వేద మంత్రాలు ఏమంటే తద్విష్ణో పరమం పదం అని చెప్పారు అంతే తప్ప ఇక్కడ ఏముంటుంది అక్కడ అలా గేదలు వేసి వెర్టికల్ మోడల్లో చెప్పలేదు సదా పశ్చింది సూరయ అని కూడా ఎక్కడ ఉంటుంది పదమ పదము ఎక్కడ ఉంటుంది దివి చక్షురాతకం చక్షు అంటే ప్రకాశ అని అర్థం చుట్టూ చూడండి మీరు చుట్టూ చూడండి ఆకాశం అంతా కూడా వెలుగు నిండి ఉన్నదా లేదా అదూరంగా కొండ కనబడుతోంది అంటే ఈ మధ్యనంతా ప్రకాశం ఉందా లేదా ఆకాశం ఉందా ఈ ఎదురుకుండా నువ్వు చుట్టూ చూస్తే పైకి ఆకాశం చేసి చూడండి ఎప్పుడైనా ఓపెన్ స్కై చేసి చూడండి చూస్తే అలాగే మీకు ఎంతవరకు కనపడుతుంది నక్షత్రాల వరకు కనపడుతుంది అంటే ఎంత దూరం ఉందనుకుంటున్నాను కొన్ని కోట్లు కోట్లు కోట్లు కోట్లు కోట్లు మైళ్ళ దూరం ఉంది అంతవరకు కనపడుతుంది అంతవరకు ఏముంది ప్రకాశం లేదు అది విష్ణువు అలా ఉంటాడు విష్ణు సర్వము వ్యాపించి ఉంటాడు అది పరమపదం అది సర్వము ఆత్మయే అది పరమపదం అది వైకుంఠం ఇది ఇది తెలుసు అది వేదం చెప్తూ ఉంటే వీడు ఎన్నోసారి ఈ లోకం ఉంది అక్కడ లోకం ఉంది ఈ విమానం అక్కడికి వచ్చింది అక్కడి నుంచి ఆ గరుడు కింద చూసేస్తుంది ఏమని అలా కాదండి దానికి ఏదో సంకేతం ఉంటుంది సరే మరి ఆ సంకేతం గురించి ఆలోచించండి that you do that. Better you do that. చాలా అత్యున్నతమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు భాష్యకారు తస్మాత్ అపపృష్యమాణాయాం అవిద్యాయాం విద్యాయాం చ కాష్టాంగతాయాం పరమాత్మభావో మోక్ష కాబట్టి మోక్షం అంటే ఏమిటి సర్వాత్మభావమే మోక్షం అది ఎలా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ కోటలో తీసేసినట్టుగా అవిద్య తీసేసుకుంటూ పోవాలి రామకృష్ణ వాడు దృష్టాంతం ఉల్లిపాయ పొర మీద పొర పొర మీద పొర పొర మీద పొర తీసేసుకుంటూ పోతుంటే నాకంటే భిన్నము భిన్నము భిన్నము అనేది తగ్గి తగ్గి తగ్గి ఆఖరికి ఆఖరి ఆఖరి పొర కూడా తీసేస్తే ఇంకేముండదు మహాకాశమే ఉంటుంది ఆ రకంగా the ultimate sense of me the smallest sense of me కూడా పోతే ఈ సకల జగత్తు నేనే ఈ సర్వము నేనే అది ప్రేమ అలా ఉంటుంది ప్రేమ ఎందు భేదబుద్ధి ఉండదు ప్రేమలో భేదబుద్ధి ఉండదు ఎప్పుడైతే భేదబుద్ధి వచ్చిందో అప్పుడు ప్రేమ లేనట్టే ఇప్పుడు కొన్ని వివాహాలు చేసుకుంటారు ముఖ్యంగా వెస్ట్రన్ సొసైటీస్లో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అంతటా ఉన్నాయి ఆ వివాహం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపర్టీస్ వీళ్ళ ప్రాపర్టీస్ కలిపి అంటే ఈ పిల్లలకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కలిపి లిస్టు రాసుకుని ఆ లాయర్స్ కూర్చుని మా విడిపోయే సందర్భంలో ఏ ప్రాపర్టీస్ ఎలా డివైడ్ చేసుకోవాలి అని ఒక కాంట్రాక్ట్ రాసుకుని దాన్ని లాయర్స్ దగ్గర నోటరైజ్ చేసుకుని సంతకాలు పెట్టించుకుని ఆ కాంట్రాక్ట్ రెడీ చేసుకుని అప్పుడు చర్చికి వెళ్ళి వివాహం చేసుకొస్తారు దీని మ్యారేజ్ కాంట్రాక్ట్ అంటారు రెండు కాపీలు చేసి వీళ్ళు ఈ కాపీ వాళ్ళకి ఇవ్వడం ఆ కాపీ వీళ్ళకి ఇవ్వడం మాలలు మార్చుకున్నట్టు అలా చేస్తారు అది అది ప్రేమ అనిపించుకుంటుంది అది నేను మనం ఏమైనా గొప్పగా చేసామని మీరు అనొచ్చు ఐ డోంట్ థింక్ సో కొంచెం హైపోక్రసీ ఎక్కువ మన దగ్గర వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చక్కగా కవితాల మీద రాసుకుంటారు మన దగ్గర అంతా ముసుగులో ముగ్గు లేక హైపోక్రసీ ఎక్కువ ముందు జాతకాలు చూస్తారు జాతకాలు చూస్తే ఆ అమ్మాయి వల్ల వీడికి ఎంత లాభం కలుగుతుంది ఆ అమ్మాయి జాతకం వల్ల వీడికి ఎంత లాభం ఉంది ఎంత నష్టం అందుకోసం అంటే జాతకం చూసినావు అయితే అమ్మాయి యొక్క క్షేమం కోసం వీడు జాతకం చూస్తున్నాడా లేదు కదా ఆ అమ్మాయి యొక్క క్షేమం కోసం వీడు జాతకం చూడలేదు మరి వీడు జాతకం ఎందుకు చూస్తున్నాడు ఆ అమ్మాయి కారణంగా మన అబ్బాయికి ఎంత లాభం ఉంటుంది ఎంత నష్టం ఉంటుంది మరి ఇది హైపోక్రసీయే కదా తర్వాత ఎంత బంగారం పెడతామో ముందే బేరం పెడతాడా పెట్టడా ఇప్పుడు ఆ అమ్మాయి మీద ప్రేమయా లేకపోతే మన ఇంటికి ఎంత బంగారంతో నడిచొస్తుంది అనే ఆలోచన మీరు ఆలోచించండి ఎంత హైపోక్రసీ చూసాక ఉడితే కాంట్రాక్టులు రాసుకోవడం నన్ను అడిగితే కాంట్రాక్ట్ రాసుకుని ప్రేమగా కలిసి ఉన్నంత కాలం సుఖంగా కలిసి నేను లేదు ఇలాగా అంత షాడో బాక్సింగ్ చేసి తర్వాత కొట్లాడుకోవడం కంటే కాంట్రాక్ట్ రాసుకుని ప్రేమగా ఉండడమే మేలు అంచేతనే వాళ్ళు డివోర్స్ అయినప్పుడు స్మూత్గా డివోర్స్ అవుతారు ఈ కాంట్రాక్ట్ పేపర్లు తీసుకోవడం లాయర్స్ చేస్తే వాళ్ళు ఎవరిని వాళ్ళు అప్లై చేస్తారు ఆయన మళ్ళీ అప్పుడప్పుడు కలిసి కాఫీ తాగొస్తారు కూడా వీడు పరిచయం చేస్తాడు షీఈ్ మై ఎక్స్ వైఫ్ అని పరిచయం ఆవిడ ఇంకొకటితో కూర్చుంది హాయ్ హౌ ఆర్ యూ వీళ్ళు కాంగ్రెస్తున్నాడు please make it convenient come to home అంటుంది అంటే ఆయన కూడా ఇన్వైట్ చేస్తాడు వీళ్ళే వీళ్ళు ఇంతకు ముందు భర్త భార్య యొక్క ప్రస్తుత భర్త పోతూ ఉంటుంది అంత స్మూత్లో ఉంటుంది ఎక్కడ హైపోక్రసీ ఉంటుంది మన వాళ్ళలో ఉన్నంత హైపోక్రసీ చూస్తే అందులో ఈ మధ్యకాలంలో మరీ పేటరీపోతున్నారు కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రేమ ఎందు భేద బుద్ధి ఉండదు కాబట్టి ఈ సర్వాత్మభావములోకి వెళ్ళాలి అంతా నేనే సర్వము నేనే అయాం దట్ అనే ఆ పద్యాన్ని ఒకసారి మళ్ళీ చదివి వినిపిస్తాను నెక్స్ట్ క్లాస్లో అయింది సో ఆ సర్వాత్మభావం వైపు మీరు వెళ్తూ ఉండాలి పొర మీద పొర ఉల్లిపోయి పొరలు తీసేసినట్టుగా అజ్ఞానం యొక్క పొరలన్నీ తీసేశారనుకోండి ఇంకా ఆఖరి పొర కూడా తీసేస్తే ఏం మిగులుతుంది మహాకాశం మిగులుతుంది అలాగే అవిద్య యొక్క ఆఖరి పొర కూడా తీసేస్తే సర్వాత్మభావం మిగులుతుంది ಅдие ಮೋಕ್ಷಂ ಮೋಕ್ಷಂ ಇಪು ಇಕಡ ಅಭಿಷ್ಟಂ ವಿಮಾನನಲೋ ಕೊಂಚ ನೇತೋಟು ಎಳ್ತೆ ವಚ್ಚಿ ಮೋಕ್ಷಂ ಆದದ ತು ಇಕಡ ಅಜ್ಞಾನಂ ಜತ ಅಭಿಷ್ಟಂ ಅವಿಜ್ಞೆ ತವ ಇಪೋ ತೋ ಉಂದಲಿ ವಿಜ್ಞೆ ಭಾಗ ಕಾಷ್ಟಾಂಗ ತಾಯ ಕಾಷ್ಟಂ ತ ಹಯಸ್ತ ಸ್ತೇತಮರ್ಥಂ ಸಾ ಕಾಷ್ಟಾ ಸಾ ಪಾದತಿಹಿ ಕಾಷ್ಟಂ ದ ಉತಿನ್ ವಿಯಾ ಮಾಡ್ತ. ಬಲೆ ಕಾಷ್ಟಂ పరాకాష్ఠ అని కూడా మీరు వింటూ ఉంటారు అంటే అదే అర్థం యథా స్వయం జ్యోతిష్వం స్వప్నే ప్రత్యక్షత ఉపలభ్యతే తద్వత్ విద్యాఫలం ఉపలభ్యతే ఎలా అయితే ఇప్పుడు ఆ స్వప్నంలో మీకు ప్రత్యక్షత అంటే డైరెక్ట్లీ యూనో స్వప్న పరిస్థితిని మీరు పరిశీలించినట్లయితే వితౌట్ ఎనీ డౌట్ ఏదో ఇలా um, ఇటు తిరిగి అటు తిరిగి ఏదో you have arrived at a conclusion అన్నట్లు కాకుండా సాక్షాత్తుగా మీకు ఒక సత్యము అవగతమైపోతుంది ఏమిటది ఆత్మ స్వయం ప్రకాశము అని తెలుస్తుంది అదేవిధంగా విద్యాఫలమైన సర్వాత్మభావము కూడా మీకు జాగ్రత్త అవస్థలో అనుభవానికి వస్తే స్వప్నావస్థలో కూడా అదే అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీరు నిద్రపోయే ముందు ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి అనుసంధానం చేసి ఆత్మ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండి నిద్రపోయారనుకోండి నిద్ర వేస్తూనే అంచేతనే దానికి కొన్ని శ్లోకాలు పెట్టుకోవాలి నిద్రపోయే ముందు చిదానంద రూప శివోహం శివోహం అని అలాగ భావన చేసుకుని పడుకున్నారనుకోండి నిద్ర లేస్తూనే ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అని ఆ విధంగా నిద్ర లేచారనుకోండి మీకు ఆ సర్వాత్మ భావంలో నిలిచి ఉండడం అనేటువంటి లక్షణం అలవడుతుంది క్రమంగా అవిద్య శిథిలమై విద్య పరాకాష్ఠం చేరుకుంటుంది విద్యాఫలం ఉపలభ్యతే విద్యాఫలం ఏమిటంటే సర్వాత్మభావం అది మీకు తప్పక అనుభవానికి వస్తుంది ఇక ఇది విద్య గురించి చెప్పాం ఇప్పుడు అవిద్య ఉందనుకోండి అది ఎలా ఉంటుంది అవిద్య యొక్క లక్షణం అది చెప్తున్నారు తథా అవిద్యమాయా అవిద్యాయామీ ఉత్కృష్యమాణాయా విరోధీయమానాయాంచ విద్యాయా నేను పై చెప్పిన దానికి ఆపోజిట్ ఏదో సరంత విద్య ఇక్కడ అక్కడ చదివొచ్చిన విద్య కాస్త అంతకంతకి వెనకబడిపోతాం అంతర్ధానం అయిపోతాం అవిద్య బాగా పైకి వచ్చేస్తాం ఇప్పుడు సన్యాసం వచ్చింది రియల్ ఎస్టేటు సోషల్ యాక్టివిటీస్ దాంతో పాటుగా కొంత భోగము భోగం ఉంటుంది మంచి శుభ్రమైన భోజనము మంచి ఖరీదైనటువంటి భోజనము ఖరీదైనటువంటి వస్త్రధారణము ఖరీదైన జీవితము అంటే ఏమిటి ఒక Impala Mercedes Benz air condition car with driver ఒకటి రిజర్వర్ స్వామీజీ ఆ కార్లో ప్రయాణం చేస్తూ ఉంటారు అది స్వామీజీ కారు ఇంకెవరూ ఖరీదైన జీవితం ఆ కార్లో ఆ ముందున్న సీటు కోసేసి కొత్త సొంత గా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ని అక్కడ కస్టమ్ డిజైన్ చేసి సీట్ పెట్టడం వెనకాల ను పోసేసి ఒక బెడ్ పెట్టడం ఈ సీట్కి ఆ బెడ్కి మధ్యన చిన్న డిన్నర్ టేబుల్ను దాని కింద బిస్కుట్లు ఇలాంటి స్వీట్లు అలాంటి ఎప్పుడు కావాలనుకుంటే ఒక డ్రింక్ తీసి తాగుతూ ఉన్నాం బిస్కుట్ తింటూ ఉన్నాం ఇలాంటివి చేస్తూ ఉన్నాం చేస్తే ఉంటుంది డయాబెటీస్ వస్తుంది you end off with diabetes ఇలాంటివి చేస్తూ మధ్య మధ్యలో హరహర అంటూ భగవానికి జయహో అంటూ వేషం బాగా వేస్తూ ఉంటాం తిలకాలు గట్టిగా పెడుతూ ఉంటాం ఇది ఈ విధంగా అంటే జనాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం తర్వాత వరల్డ్ యాక్టివిటీస్లో అంతకంతకి వెళ్ళిపోతూ ఉండడం ఈ రకంగా ఒక కొన్ని సంవత్సరాలు రెండు మూడు ఏళ్ళు చేశారనుకోండి సర్వాత్మభావము అనే మాట ఒకటి వేదాంత శాస్త్రంలో ఉంటుందనే సంగతి కూడా ఇప్పుడు వేదాంతం అంటే ఏదో తెలిసిన ఇప్పుడు ఫైనల్ గా వేదాంతం ఎక్కడికి వెళ్తుందో చెప్పమంటారా చెప్పమంటారా నా అనుభవంతో చెప్పమంటారా లేకపోతే నేను చూసింది చెప్తున్నాను వేదాంతం ఎక్కడికి వెళ్తుందో తెలిసిన ఏదో ఏదో విషయాలు మీ కుర్రాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అంత బాగానే ఉందా బాగానే ఉంది సరే కానీ నువ్వు పని చేయి నువ్వు ఏం చేస్తావంటే ఆ పూజ చేసుకో నీ కోరికలన్నీ తీస్తాయి అని సలహా లేకపోతే ఏమిటి ఆత్మ తత్వో చదువుకో అప్పుడప్పుడు భగవద్గీత శ్లోకాలు పారాయణ చేసుకో పుణ్యం చేసుకో చేసుకుంటే స్వర్గ పుణ్యలోకాలు లభిస్తే ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు బాగా గట్టిగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని సంపాదించుకుంటే అన్ని లాభాలు కలుగుతాయి గురువు భక్తితో ఉన్నట్లయితే గురువు గారు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు మీకు జ్ఞానం కూడా కలుగుతుంది అని చెప్పాలి అలా అలాగంటే ఒక రాంగ్ సిస్టంలో మనుషుల్ని ఫిక్స్ చేసి చూడండి ఎంత అన్యాయం సో ఈ అజ్ఞానము అంతకంతకి పెరిగిపోతుంటే అసలు వేదాంతం యొక్క మౌలిక సూత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెనకబెట్టేస్తాయి అవి గుర్తుండవు అలాంటివి ఉన్నాయని కూడా ఇంకా మనకేం జరుగుతుంది కుజదోషము గ్రహములు చండాలయోగము ఇలాంటివి పోగేసి మన యువతిలో తత్వబోధ ఆత్మ ఆత్మబోధ టూ బిగ్ అది text for the people I don't want include ఆత్మబోధ very powerful text it is తర్వాత ఏమో ఏదో పారాయణ చేయడం ఏమండి హర విలాసము ఇలాంటివి సాధించడం పురాణం పారాయణ చేయడం తర్వాత ఉత్సవాలు చేయడం అందరం కలిసి వెళ్ళి తిరుపతిలో మనం యాత్ర చేసుకుంటాం అని ఈ రకంగా ఈ సంసారము అవిద్య అలా పెరిగిపోతూ ఉంటుంది అది పెరిగిపోతూ ఉంటాయి విద్య ఏమవుతుంది తిరోధీయమానాయాంచ విద్య అంటే ఇప్పుడు మేము సన్యాసులని కర్మలు చేస్తున్న వాళ్ళలోనే అవిద్య అలా పెరిగిపోతుంది అజ్ఞా జ్ఞానం మాయమైపోతుంది అంతర్ధానం అయిపోతుంది అంటే కేవలము డబ్బు సంపాదించి భోగాలను అనుభవించి కుక్క పిల్లలు పిల్లి పిల్లలు వీటితోటి కాలక్షేపం చేయటమే జీవిత పరమార్థం అనుకున్న వాళ్ళ గురించి ఇంకా బోల్లేక కొన్ని మతలబి నహి ఇది ఏటి చపలాయికి కూడా అనేది లేదు దేని గురించి కాబట్టి సమాజంలో అంత అజ్ఞానము యొక్క లహరుబడు సో నల్ల రాస్తం సో సో దానికి ది పాయింటింగ్ అవిధ్య రావు ఉక్రుష్యమనాయ చారు ఉక్రుష్టిటి ఉరుపోతోంది విధ్య అంతర్భాగం ఉకపోతోంది కొంచెం కొంచెం అంతర్భాగం ఉకపోతోంది అప్పుడు ఏమవుతుందో అనుకుంటాను కృష్ణ అవిద్యాయా ఫలం ప్రత్యక్షత ఉపలభ్యతే అజ్ఞానం యొక్క ఫలం మన కళ్ళ ముందే కనపడుతుంది మీరు ఇక్కడికి వెళ్ళక్కర్లేదు మన కళ్ళ ముందే కనపడుతుంది మనం మనం నెత్తి మీదే తాండవం చేస్తూ ఉంటుంది అజ్ఞానం అప్పుడు ఎలాంటి కళలు వస్తాయని చూసినా వీడికి అథ ఎత్రైవం ఘనంతీవా జనంతీవా ఇది అప్పుడు ఆ కళలు వస్తాయి అప్పుడు వీడికి కళ ఏమొస్తుందంటే వీడిని ఎవరో కొట్టేస్తున్నట్టుగా కావస్తుంది ఎవరో కొట్టేస్తున్నట్టుగా కావాలి నేను ఇంకెవరో వీడిని వశము చేసేసుకుని బ్లాక్మెయిల్ చేసేసుకున్నట్టు లేకపోతే వీడి వీడి ఆనుపాలను వాళ్ళు తెలుసుకుని వీడిని స్వాతంత్ర్యం లేకుండా వీడిని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆగిస్తున్నట్లు వీడికి కావస్తుంది లేదా గవర్నమెంట్ ఆఫీసులో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చినట్టుగా కావస్తుంది ఏదో అలాంటి కవలగా వస్తుంది జనంతీవ అంటే వశీకుర్బంతీవ ఇతరులు తనని గుప్పిట్లో పెట్టేసుకుంటున్నట్టుగా కావచ్చు ఇప్పుడు మీకు తెలుసా ఈ పీఠాధిపతులు కొంతమంది ఉంటారు మఠాధిపతులు వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్ ఒకరిని పెట్టుకుంటారు ఒక లౌకికుల్ని పెట్టుకుంటారు వాడు అడ్మినిస్ట్రేటరు వాడికి పొట్ట కోస్తే అక్షరము కొండదు ఏది వేదాంతానికి సంబంధించింది వాళ్ళు కేవలము లా అకౌంట్స్ ఇవన్నీ తర్వాత అజిమాయిటీ చేయటం పనులని లోకల్ సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి అడ్మినిస్ట్రేటర్ పెట్టుకుంటారు వాడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ప్రారంభంలో సాష్టాగా వందనాలు చేస్తూ మొదలు పెడతాడు మొదలుపెట్టి చెక్కు సైనింగ్ అధికారాలు అవి తీసుకుంటాడు తర్వాత బోర్డులో తను డైరెక్టర్గా వేసుకుంటాడు వన్ ఆఫ్ ది డైరెక్టర్ తర్వాత తన భార్యను కూడా ఇంకో డైరెక్టర్ కింద వేస్తాడు బావమల్లిని కూడా మూడో డైరెక్టర్ కింద వేస్తాడు స్వామీజీతో చెప్తారు ఏమని బోర్డులో నలుగురు ఉండాలంటే వాళ్ళు ఉంటే మంచిది పై వాళ్ళు ఉంటే మళ్ళీ పేచి పెడతారు అది తన భార్య తన బావమల్లి తను స్వామీజీ డైరెక్టర్ కింద వేసుకుంటాడు వేసుకుని తర్వాత ఒక ఫైన్ రోజున స్వామీజీ చెప్తారు మీరు దీని మీద సంతకం పెట్టండి అంటే ఎందుకో ఎందుకో చెప్తాను స్వామీజీ తర్వాత చెప్తాను కదండి మీరు సంతకం పెట్టండి మరి నాకు పనులు పెట్టండి ఆయన సంతకం పెట్టలేదు అనుకోండి బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లో రిజల్యూషన్ ఒకటి పాస్ చేస్తారు వీళ్ళు వీళ్ళు చెప్పిన రిజల్యూషన్ మూడు ఓట్లు వస్తాయి ఆఖరికి అడ్మినిస్ట్రేటర్ ఏకు మేకే కూర్చుంటాడు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి మీకు సంసారంలో అజ్ఞానం యొక్క ప్రవాహాలు ఇలా పోతాయి ఫలానా అనేం కాదు నేను సర్వత్రా వెళ్ళను సర్వత్రా వెళ్ళను మీరు రియల్ ఎస్టేట్ కనుక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కనుక పోగేసి పెడితే ఎటువంటి మీరు ఎగ్జిస్ట్ బికాజ్ రియల్ ఎస్టేట్ని మీరు చూసుకోలేదు కదా ఎవరు పెట్టుకోవాలి అడ్మినిస్ట్రేటర్ వాడు ఏకుమైతే కూర్చున్నాడు వాడు డిక్టేట్ చేస్తాడు ఏం కావస్తాడో డిక్టేట్ చేస్తాడు రకరకాల సో అప్పుడు వీడికి కళ వస్తుంది ఏమని ఆ అడ్మినిస్ట్రేటర్ తనని బలవంతంగా ఎక్కడో బంధించేసి ఏదో చేసినట్టుగా జీనంతి కరెక్ట్ దృష్టాంతం చెప్పారంటారా లేకపోతే వాళ్ళు వచ్చి కొట్టేసినట్టుగాను అడ్మినిస్ట్రేటర్ మనుషులు వచ్చి తన గేజీలో పెట్టి కాలం వేసేసినట్టుగా తే విద్యా విద్యా కార్యే సర్వాత్మభావ అవిచ్ఛిన్నాత్మభావశ్చ మీరు దేవుణ్ణి పూజించేప్పుడు ఆ దేవుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీరు తెలుసుకుంటే అది విద్య దేవుడు నాకంటే భిన్నంగా బయట నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు అనుకుంటే అది అవిద్య ఈ సకల జగత్తు కూడా నా ఉద్భవించి ఆయనే ప్రకాశిస్తోంది నాకంటే భిన్నంగా నేనే లేదు అనే సర్వాత్మభావాన్ని మీరు కనుక భావించగలిగితే విద్య నేను అల్పుణ్ణి అయోగ్యుణ్ణి దురదృష్టవంతుణ్ణి అభాగ్యుడను అని అలాగా కుమిలిపోతూ నన్ను అజ్ఞానిని నాకేమీ తెలియదు నేను అజ్ఞానిని ಪೌಲಿಗಳು ಹೇಳಿದ ಹಾಗೆ ಮೇದಿನ ಮೇ ಪರಿಮಾಯೋಗ್ಯ ಗುಣوں ಪರಮ ಪಾಪಿಷ್ಠವನ್ನು ಎಂದು ಕೊರಗಾಣುವನ್ನ ಅಸತ್ಯನವಸ್ತಾಗಿ ಹೇಳಿ ಬೌದಿಗಳನ್ನ ಸತ್ಯಕ್ಕೆ ಹತ್ತಿರದಲ್ಲಿ ಮರನು ಛೋಡಕದು ಲು ಇ ಹರ್ ವೆರಿ ಕಾಸ್ಡ್ ಅಬೌಟ್ ಸಚ್ ಥರ ಸತ್ಯ ಓ ಕಂಪೂಂಟ್ ಇಸ್ ಸ್ಟರ್ ವಿ ರ ಅದಂತ ಯಥಾ ವರ್ಕುನಾದೆ ಲಬ್ ದಿ ದೊಂದಗೆನ ಯಾರು ಪರಹೋಗು సో కాబట్టి అలా ఉండకూడదు ఎలా ఉండాలి నేను ఆత్మస్వరూపుడను అదంతా అవిద్య నాకేమో పుజిదోషం పట్టుకుంది రాహు నా ప్రాణం తీసుకున్నాడు నాకు నక్షత్రం యమ నక్షత్రం వచ్చింది ఇప్పుడు గండంలో ఉన్నాను నేను ఇప్పుడు నాకేమో bad days king of bad days ఇప్పుడు నాకు బ్యాడ్ డేస్ వస్తున్నాయి ఇదంతా కూడా అలా ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే వాడిలో అవిద్య ఘనీభవించి ఉన్నది be happy who stops you to be happy be happy be cheerful be loving be giving మీరు ఇస్తుంటే ఆ గివింగ్ అలవాటైతే మీకు ఆ ప్రేమ వికసిస్తుంది అలా మూట కట్టుకుని దాచుకుంటుంటే అంతకంటికి కుదించి పరిచ్ఛిన్నాత్మభావ అవిద్యా కార్యం అజ్ఞానం యొక్క కార్యము పరిచ్ఛిన్నాత్మభావము విద్య యొక్క కార్యము కార్యము అంటే ఎఫెక్ట్ విద్య యొక్క ఫలితమే ఫలం ఏమిటి సర్వాత్మభావము విద్యయా శుద్ధయా సర్వాత్మా భవతి కాబట్టి మీరు ఇతరులతో వ్యవహరించేప్పుడు రిజర్వేషన్ లేని ప్రేమ అది సర్వాత్మభావం యొక్క లక్షణం సింబల్ మీరు చూసుకోవాలి రిజర్వేషన్ లేని నో రిజర్వేషన్ అలాంటి ప్రేమ మళ్ళీ రిజర్వేషన్స్ తోటి ప్రేమ కాదు నో రిజర్వేషన్ అటువంటి ప్రేమ కనుక మీకు ఉన్నట్లయితే అది సర్వాత్మభావానికి చిహ్నము ఇప్పుడు సర్వాత్మభావం అంటే మీరు ఉగ్రంగా కాంగో అవన్నీ వెళ్ళి మీరందరూ నా ఆత్మస్వరూపులైన వాళ్ళతో చెప్పి రమ్మని కాదు అది కాదు సర్వాత్మ మీరు వ్యవహరించే మనిషితోటి మీరు వితౌట్ రిజర్వేషన్ లవ్ అవతల మనిషి ఒకప్పుడు కొంకి బుద్ధి కలిగి ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది అవిద్యా ప్రభావం చేత వాళ్ళు కొంత కొంకి బుద్ధి కలిగి ఉండవచ్చు అయినా కూడా పర్వాలేదు అయినా కూడా ఆత్మస్వరూపులే అనేటువంటి అలాంటిది అది సర్వాత్మ శుద్ధమైన విద్యచే వాడు ఆ విధంగా సర్వాత్మ అవుతాడు అవిద్యయాచ అసర్వోభవతి అవిద్య అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా మేము పంజాబీలో మాకు మద్రాసులతో పడదు మేమేమో క్షత్రియులము మాకు మిగతా కులాల వాళ్ళతో పడదు ಯಾ ಭವನ ವಂಶವಾದ ನೇತಾ ವಂಶ ಅಂತ ನಾನು ವಂಶಕ್ಕೆ ಬದಿದೆ ನೇಮুনা ಕುಟುಂಬವ ಮೊಯಿಸೋರೆ ನಾನು fraction ನಾನು ಸಿ큘ರನೇ ನಾನು ಲಾಸ್ಟ್ ಕಾಲಕ್ಕೆ ತಾವಂತ ಒಂದು zaman ನಲ್ಲಿ ಅದು ಇಲ್ಲಿ ಇದರಲ್ಲ ಐದು ವೈಟ್ পেಪರ್ನ್ನ ಅದೊಂದು ಚಲೋ ಪುಸ್ತಕ ಬದಿಕರನು ಅದಕ್ಕೆ ಜ್ಞಾನವಂತ ಅಧಿಕಾರವನು ಇತ್ತು ಅವರು ಪಾಪರು ನೀ ಪಾಪಾತ್ರು వాళ్ళ యోగ్యులు వీళ్ళు పొరగాని వాళ్ళు అని ఈ విధంగా సమాజాన్ని అంతా కూడా ముక్కలు మొక్కలుగా పెట్టి తర్వాత నాకేమో ఈ కోరిక తీరడానికి ఈ దేవుడు ఆ కోరిక ఆ దేవుడు ఆ దేవుడు లేదు దేవుడు లేదు మొన్ననేమో శివాలయం కట్టించాను ఇప్పుడు గణపతికి ఆలయం కట్టిస్తాను అని భేదం ఎక్కడ పడితే అక్కడ భేదం భేదం నవగ్రహాలకి పూజ మీద పూజ చేస్తాను కేవలం నవగ్రహాలే కాదు అక్కడ సత్వరాజు తర్వాత కాలభైరవుడు తర్వాత ప్రత్యంగిరాదేవి ఇలాంటి దేవతలు అనేక దేవతలు కూడా ఆ చెట్టు చుట్టూ పెట్టినట్లయితే ఎవరైనా భక్తులు పెట్టి కోరుకు పూజలు చేసుకోవచ్చు అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అని ఈ రకంగా ఇటు ఆధ్యాత్మికం అనండి ఇటు ధార్మిక రంగంలో కానీ అటు లోక రంగ లోక వ్యవహారాల్లో కానీ కేవలము భేద బుద్ధి భేదము భేదము భేదము అలా ఉంటాడు ఎవరు అజ్ఞానం అవిద్యగా అసర్వో భవతి అన్యత కుతశ్చిత్ ప్రవిభక్తో భవతి అని ఇది ఫిలాసఫీ అంటే this is not some religious text this is philosophy ఆయన అంటున్నదాన్ని నేను ఇంగ్లీష్లో చెప్తాను నేను ఇంగ్లీష్లో నేను చెప్పాను అది గుర్తు చేసి చెప్తాను the moment you stay I'm a Dutch man you have divided humanity into two groups Dutch non Dutch thereby you stand opposite to the non Dutch the moment you say నేను వైశ్యుడను అనగానే హ్యుమానిటీ వైశ్యుడు నాన్ వైష్ణుల కింద విడగొట్టి మీరు you stand oppose to non Vaishya ఈ విధంగా దే ఇది నేను కాదని మీరు దేన్ని అంటారో అక్కడ మీకు విరోధంలో నిలబడి ఉంటారు విరోధంలో ఒకప్పుడు ఇదే ప్రిన్సిపుల్ భార్య భర్త కూడా కలిసి ఉన్నప్పుడు కనుక ఇదే ప్రిన్సిపుల్ అది నీది ఇది నాది అని మొదలుపెట్టారనుకోండి ఒకరికొకరు విరోధంలోనే ఉంటారు ఆయన ఏమంటున్నారు చూడండి వీడు అజ్ఞానం ఉంటాడే వీడు ఏది కంటబడినా దేనితో వ్యవహరించినా విడిపోయి వ్యవహరిస్తాడు ప్రవిభక్తో భవతి ఒక స్థితి ఏదైనా అడుగుగా అది అన్యము దాని నుంచి విడిపోయింది దేవుడు దాని నుంచి విడిపోయి ఉంటాడు దేవత దాని నుంచి విడిపోయి ఉంటాడు దెయ్యం దాని నుంచి విడిపోయి ఉంటాడు లోకం దాని నుంచి విడిపోయి ఉంటాడు బంధువులు వాళ్ళ నుంచి విడిపోయి ఉంటాడు భార్య వాళ్ళ నుంచి విడిపోయి ఉంటాడు కొడుకు వాడి నుంచి విడిపోయి ఉంటాడు అందరి ఎడల భేద బుద్ధియే అలా బతుకుతాడు అజ్ఞానం ఇంకా జ్ఞానం ఇంకా విభక్తో భవతి విరుధ్యతే దేని నుంచి విడిపోయి ఉంటాడో దానితో విరోధమును కలిగి ఉంటాడు కొంతమంది అంటారు కాబట్టి మేము బ్రాహ్మణులు అంటే మాకు మిగతా వర్ణాలతో పడదు వాళ్ళని దూరంగా పెడతాం మా బతుకు మేము బతుకుతాం అని అంటాడు అలా ఉండదు మీ బతుకు మీరు బతకడం అనేది ఉండదు మీరు ఎవరి నుంచి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళతో విరోధిస్తూ మీరు బతకాల్సి ఉంటుంది విరోధము అలాగే వస్తుంది ఫ్రాగ్మెంటేషనల్ థింకింగ్ అని మీరు ఆలోచించేప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఫ్రాగ్మెంటేషనల్ గా ఆలోచిస్తున్నారా భావంతో ఆలోచిస్తున్నారా అది చూసుకోవాలి ఫ్రాగ్మెంటేషన్ గా ఆలోచిస్తే వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళకి మనకేదో కొంత వ్యవహారం నడుస్తూ ఉంటుంది దిస్ ఇస్ ఫ్రాగ్మెంటేషనల్ థింకింగ్ ఇంకో రకమైన ఫ్రాగ్మెంటేషనల్ థింకింగ్ ఎలా ఉంటుందని చెప్తూ చూడండి హీఈస్ మై సన్ అన్నారనుకోండి అది fragmentational thinking united thinking fragmentation ఇది నా ఇల్లు ఫ్రాగ్మెంటేషన్ ఇది నా మతము ఇది నా ఇల్లు అంటే మేబీ సంవర్ ప్రాక్టికల్ ఇష్యూ ఎవరి వాళ్ళు ఉంటుంది దట్ ఈజ్ నాట్ ది ఇది నా మతము అంటే ఫ్రాగ్మెంటేషన్ చేసేసాను లేదా ఆయామే పంజాబీ అన్న వెంటనే you have fragmented your self కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రవిభక్తుడై ఫ్రాగ్మెంట్ కింద అయ్యి ఉంటారో then you oppose all other fragments విరోధంతో జీవిస్తూ ఉంటారు చేతనే మనుషులు మానవులు విరోధంతో జీవిస్తారు వాళ్ళు గుర్తుకున్నట్టుగా విరోధమే ఎవరితో ఒకరితో విరోధమే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నిరోధమే తర్వాత మంచం మీద ఉంటాడు నిరోధమే హాస్పిటల్లో పడు ఉంటాడు నిరోధమే ఎలా వాడు నన్ను చూడడానికి వచ్చాడా అని వాడు రాళ్లే వాడిని చూస్తాడు వాడికి నేను అంటే కెట్టదు అంచేతనే చూడడానికి రాలేదు అని నిరోధం అంత నిరోధం తప్ప ఇంకేముండదు ఎలా ఈ ఆస్తంతా వాడు చూస్తున్నాడు కదా వాడు అదంతా నేను సంకేస్తాడో ఇవ్వడం అంటే అని మీరు వాడు వాడు ఎందుకు వాడి వాడు పల్లెటూరులో ఉండి చూస్తున్నవాడు మీకు ప్రతి సంవత్సరం ఆస్తంతా మొదలుపెట్టిస్తూ ఉంటాడు ఎంతకాలం ఇస్తాడు అలాగే అప్పుడప్పుడు సగం వాడు వేసేసుకుంటూ ఉంటాడు ఇలాగే వాడు ఒక ఆయన నాతో చెప్పారు క్యాలిఫోర్నియా నాకు బాగా గుర్తి చూస్తుంది మా అన్నయ్య నా శక్తి పట్టలేదండి ఆయన డాక్టర్ బాగా సంపాదించుకుంటూ విశాలమైన గృహంలో ఉన్నాడు నాకు భిక్ష నా భిక్ష రోజున ఇంకో యాభై మందిని పిలిచాడు భిక్ష ఇది వెరటూరు గాలి మా అన్నయ్య శక్తి ఇవ్వట్లేదండి మా తండ్రి గారు ఆస్తి ఇరవై ఎకరాల ఆస్తి దాంట్లో పది కాని పది ఐదీలు మొత్తం అంతా మా అన్నయ్య పెట్టు కూర్చున్నాడు సంవత్సరం ఎప్పటికి ఆదాయం వస్తుంది నాకు ఇవ్వాలి కదా ఇవ్వడు మాట్లాడు అడిగితే కూడా కోప్పడతాను తప్ప ఇవ్వడు నేను ఆ వాటి ప్రొసీడ్ లీగల్లీ మీ ఆశీస్సు కావాలి మీ లీగల్ ప్రొసీడింగ్స్ నా ఆశీస్సు ఏమి మీ అడ్వైజ్ నా అడ్వైజ్ లేదు వదిలి వాడు my advise you want to proceed legally and I want give you advice no మరి ఏమిటి మీ అభిప్రాయం అన్నంటే తండ్రి గారితో సమానం నీకేం లోటు వచ్చిందయ్యా ఇంతమందికి భోజనం పెడుతున్నావు నీకు ఏమైనా లోటుందా ఉందా పూలరథంలాగా భార్య పక్కనే నిలబడి ఉన్నది ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు ఏం లోటు విశాలమైన భవంతి మామూలుగా మూడు మూడు ఫ్యామిలీలు ఉండదగ్గ భవంతిలో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు కింద దానినట్టు పైన కూడా మళ్ళీ ఒక రూములు పెట్టుకున్నావు నీకేం లోటు వచ్చింది డాలర్లు సంపాదిస్తున్నావు ఆయన బాబు రూపాయల్లో దాన్ని పోగేసుకోవాలి ఆయన నువ్వు డాలర్లలో పోగేస్తావు ఎంత తేడా తెలిసిన చాలా తేడా ఉంది కాబట్టి ఆయన ఆయన ఇస్తే తీసుకో లేకపోతే ఊరుకో తప్పనిసరి అయితే అడుగు లేకపోతే అది కూడా నాకు ఎందుకు అడగాల్సింది ఉంది డబ్బు నా దగ్గర నా దగ్గరికి పరిగెత్తుకొస్తుంది నేను ఎందుకు అడగాలి అనే అనే ఉత్సాహంలో ఉంటే ఇంకా అంతకు మించింది లేదు గివ్ ఇట్ గివ్ అవే అని సలహా చెప్పాడు తర్వాత నాకు రెండు నెలల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు మీ సలహా మీ సలహా నేను పాటిస్తున్నాను కాబట్టి ఆశ్చర్యంతో డబ్బు కోసం బంగారం కోసం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు తండ్రి కోసం దెబ్బలాడుకోవడం ఇదంతా కూడా భేద బుద్ధి నుంచి వస్తుంది ఉంటుంది మనిషి అన్న తర్వాత అవిద్య అవిద్య లేదే మనం సంసారంలో ఎన్నుకుంటాం అవిద్య దాన్ని గుర్తుపట్టాలి దాన్ని సపోర్ట్ చేసుకోవాలి యత ప్రవిభక్తో భవతి తేన విరుధ్యతే ఈ వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి ఇక్కడ తెలుగులో అవిద్యతే వ్యక్తి అపూర్ణముగా ఉండను ఇతరము సర్వము నుండి విడివిడి విడిబడి ఉండను దేని నుండి విడిపోయి ఉండను దానితో విరోధములు పొందును విరుద్ధత్వాత్ జీయతే అంటే అతని ముందు మంత్రంలో చెప్పాడు కదా ఘనంతి అని చెప్పాడు వీడికి నన్ను ఎవరో కొడుతున్నట్టుగా వీడికి కావచ్చింది ఎందుకు వచ్చింది జాగ్రత్త వ్యవస్థలో వీడు విరోధాన్ని గట్టిగా పెట్టుకుని ఉన్నాడు అనమాట ఆ విరోధం పెట్టుకోగానే కళలో హన్యతే కళలో వాళ్ళు వచ్చి నిన్ను కొడుతూ ఉంటారు కాబట్టి కళే కదా జాగ్రత్త అవస్థ కూడా కళ ఏ పెద్ద తేడా ఉంది దీనికి దానికేమో కళ్ళు కొడుతూ ఉంటారు తర్వాత జీవితే వీడు మామూలప్పుడు నెగ్గుతాడు ఓడుతాడో తెలియదు కానీ కళ్ళు మాత్రం ఓడిపోతాడు ఎందుకంటే విరోధంతో భయంతో ఉంటాడు కనుక విచ్ఛాద్యత వీడిని విచ్ఛేదం చేసి చేయబడతాడు విచ్ఛేదం చేయబడతాడు ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను శని నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు నన్ను శని అమలు చేస్తాడండి దోస్తే కూర్చుంటాడు ఆత్మరూపుడు పైగా దేవతలు జ్ఞానికి అడ్డుపడతారు కర్మికి అడ్డుపడతారు కర్మి కనుక కర్మ చేసి స్వర్గాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే ఇంద్రుడికి అడ్డుపడతాడు ఉపాసకుడికి అడ్డుపడతారు ఇతర ఉపాసకులు అడ్డుపడతారు ఎందుకంటే వీళ్ళ పొజిషన్ వాళ్ళు పొందాలని చూస్తూ ఉంటారు జ్ఞానికి అడ్డుపడాలి జ్ఞానికి దేవతలు అడ్డుపడతారు ఈ బ్రహ్మోద్యోగంలో వస్తుంది ఎందువలన అంటే ఏ దేవతలు అడ్డుపడాలో వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ కూడా వీడే ఎవరు కూడా ఆత్మకి అపకారం అమలు చేసుకో వీడు ఆత్మస్వరూపుడు కాబట్టి వీడికి అడ్డుపడడం తరగట భిన్నంగా ఉంటే అడ్డుపడాలి అని చెప్తారు కాబట్టి వీడు దేవతలు ఆ దేవతలందరికీ భయపడుతూ ఉంటాడు దేవతలు వీడిని విచ్ఛిన్నం చేసేస్తాడేమో భయపడతాడు కాబట్టి దేవతలు ఎందుకు విచ్ఛిన్నం చేస్తారండి గ్రహాలు మిమ్మల్ని ఎందుకు హింస పెడతాయి మీకంటే భిన్నంగా ఉంది మీరంటే విరోధం ఉంటేనే అవి మీకు ఇబ్బంది పెడతాయా లేకపోతే మీ స్వరూపమే అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయా రాహువు నా స్వరూపము శని నా స్వరూపము కుజుడు నా స్వరూపము ఇంక ఇప్పుడు కాలసర్పము నా ఆత్మయే దెయ్యం వస్తుందనుకోండి దెయ్యము యొక్క ఆత్మ దెయ్యము కూడా ఆత్మే ఆత్మ కంటే భిన్నంగా దెయ్యము లేనే లేదు ఆత్మ కంటే భిన్నంగా ఉంటే కదా లేనే లేదు అసర్వ విషయత్వే భిన్నత్వాత్ సర్వాత్మభావం లేని సందర్భంలో వీడు సర్వం నుంచి విడిపోయి భిన్న భిన్నంగా ఉంటాడు కనుక ఇలా బతుకుతూ ఉంటాడు ఇలాగా హన్యతే జీయతే విచ్ఛాద్యతే ఇలా బతుకుతాం మనం అలాగే బతుకుతూ ఉంటాం దట్ ఈస్ ది నిష్పాక్షం అలాగే బతుకుతూ ఉంటాం why should you leave like that why should you leave like that కొన్ని పనులు మానేయాలి like you don't want to defend your I don't want to defend myself నన్ను నేను డిఫెండ్ చేసుకున్నానంటే అర్థం ఏంటి భేదం ఉండబట్టే డిఫెండ్ చేస్తాను I defend I don't want to defend myself I will not fight with anybody I don't complain against anybody ఆశ్చర్యం చేసుకోవాలి నో కంప్లైంట్ వాళ్ళు మిస్బిహేవ్ చేసి వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూనే ఉంటారు నో కంప్లైంట్ అందరూ ఆత్మస్వరూపులే ಆವಿಧಮೈನ ಕರ್ಮದ ಸರ್ವಾತ್ಮ ಭಾವ್ಯ ಓಕೆ ಉಂಟಾಗಿದು ವಿದರ ಸರ್ವಾತ್ಮ ಭಾವದಿಂದ ಉಂಟ ಒಂದು ಅಜ್ಞಾನವಂತಂತ ಸರ್ವವೊಂದು ಮಿಡಿపోయಿರುತ್ತದೆ ಅಪ್ಪಡು ಏನು ಆಗ್ತಿದೆ ಏತದ್ಭವತಿ ಇದು ಆಗ್ತಿದೆ ಇದನ್ನಂತೆ ಎಲ್ಲಿ ನೀ ಗ್ರಹಗಳಕ್ಕೆ ಭಯ ಮತ್ತು ಗ್ರಹಗಳಕ್ಕೆ ನೀ ಭಯ ಭಯಾನಕದಕತ್ತರ ಆ ಗ್ರಹಗಳ ಮತ್ತು ಗ್ರಹಲೋಕ ನೀ ಬೇಡಿಸ್ತಾ ಇರೋದು ಯಾವಾಗಲೇ ನೀನು ನಾನು ಏನು ಶನಿ ಕೇವಿ ಯೆ ಶನಿ ಕೇವಿ ದಷ್ಟ್ರಣ ಅಂತ ಹೇಳಕ ಹೇಳೋದು ఆ పేరుని ఎవరు తెచ్చుకున్నారో తెలిసినా మీరే తెచ్చుకున్నారు ఏమి అని తీసుకున్నారు సమస్త భావంలో టూ అంటే ఆన్ హ్యాండ్ ఇంతవరకు అవిద్య గురించి చెప్పి ఇప్పుడు విద్య గురించి చెప్తున్నారు టూ ఆన్ అదర్ హ్యాండ్ వీడు సర్వాత్మభావంలో ఉన్నాడు సర్వాత్మభావానికే ప్రేమ అని పేరు సర్వాత్మభావము అంటే జ్ఞాన మార్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రేమ అంటే భక్తి మార్గం అని అనిపిస్తుంది వాస్తవంలో ఏది సర్వాత్మభావమో అది ఏ ప్రేమ ఏది ప్రేమయో అది ఏ సర్వాత్మభావము మీరు సర్వాత్మభావంలో ఉన్నాడనుకోండి సమస్త సుసన్న కుతో భిద్యతే నిరుధ్యేత ఎవరికో ఒకరికంటే వీడు భిన్నంగా ఉండాలి అప్పుడే వీడికి నిరోధం ఉంటుంది భిన్నంగా ఉండలే ఉండడు ఏంటో భిన్నంగా ఉండడు కాబట్టి ఎందుకు నిరోధం వస్తుంది నేను చెప్పాను అతను ఆయన జ్ఞాని అడవి మార్గంగా నడిచి వెళ్తున్నాడు ఒక బ్రహ్మరాక్షసులు ఎదుర్కొన్నా నిలబడ్డాడు నిలబడి నిన్ను మింగే నేను నవ్వేస్తాను మీరు భయపడలేదు ఎందుకు భయపడలేదు అని అడిగాడు అంటే నువ్వు ఆత్మస్వరూపుడవే నువ్వు నేను భిన్నము కానీ కాదని చెప్పాడు అంటే అదేమిటి నేను వేరు నువ్వు వేరు కదా నేను ఇప్పుడు తినబోతున్నాను భోగ్యం నువ్వు భోక్తం నేను ఇద్దరు ఒకటలో ఉన్నాం భోక్తాపత్తేష్ట అన్నట్టుగా కాబట్టి ఏదో ఆత్మ అంటే ఏదో రుచిగా మాట్లాడుతున్నాడే అంటే మరి నీకు తెలీదు నీ అజ్ఞానంలో నువ్వు ఉన్నావు నువ్వు నీకు నాకు ఒకే ఆత్మరానైనా అని అంటాడు అంటే అదేమిటో చెప్పుకుంటాడు ఆయన చెప్తాడు ఆయన ఆ బ్రహ్మరాక్షసుడు ఆ జ్ఞానం చేత విముక్తుడవుతాడు దీనికి బ్రహ్మరాక్షసుల భయం ఉండనే ఉండదు అలాగా సర్వాత్మభావంలో ఉండాలి తప్ప అంటే అర్థం అందరినీ నెత్తి ఎక్కించుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలా పడి ఉండమని కాదు you live in your place but from your side పెద్ద మనస్సు ప్రేమ నిండైన హృదయము క్షమించే హృదయము ఎదరవాళ్ళు విసుక్కున్నా ప్రేమగా ఉండే స్వభావం కష్టం సరళం కాదు చాలా కష్టం కొన్ని సంవత్సరముల తపస్సు చేస్తే లభిస్తుంది ఇప్పుడు ఎదరవాళ్ళు మన ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎట్లయితే ఎక్స్ప్లాయిట్ తెలుస్తూ ఉంటుంది మనకి అయినా కూడా పర్వాలేదు వాళ్ళకి తెలియదు పాపం ఏదో చిన్న మనస్సు కావడం చేత சாமிிலே கிரெடிட் வைஸ் தேச்க்கு எல்லாம் கொடுத்தா அதுக்கு சக்தி ஆக ஞானம் பெற சேர்மாදර பண்ணிப்பறப்ப ஒரு ஈஸ்வரீ பஞ்சாலையன் சரம் வர இயஸ்லேச்சப்ப கேட்டி ஞானத்தை வாங்குறது சாமோட டெவலப் الماده நீங்க வாங்குசேசிக்கு ஒரும ஆர்டர் பண்ணுங்க அதே தான்ங்க ஆர்டர் பண்ணுங்க ஒரு நில가 அல்லரனி பிரின்ட் சே ஸ்பபாவம் கலனி ஸ்வார்த்தோபாவனோ உத்தே சொதுதோ விज्यते ఎవరి నుండి విడిగా ఉంటాడు ఏన విరుద్ధేత అంటే ముందు అసలు భేదం ఉంటేనే విరోధం విరోధాభావే కేన హన్యతే జీయతే విరోధమే లేకుంటే ఎవడు వచ్చి కొడతాడు ఎవడు జయిస్తాడు ఎవడు విచ్ఛిన్నం చేస్తాడు అంచేతనే మహాత్ముల్ని ప్రభుత్వం కనుక అరెస్ట్ చేస్తే మహాత్ములు అందరినీ ఆశీర్వదిస్తారు తప్ప తిట్టరు తర్వాత మహాత్ములు బెయిల్ అడగరు దే డోంట్ సీక్ బెయిల్ ఎందుకు బెయిల్ ఎందుకు మన జైల్లో ఉన్న వాళ్ళందరూ మన ఆత్మస్వరూపులు అన్నారు తమ్ముళ్ళు అయి ఉండగా మనం బెయిల్ ఎందుకు ఈ లోకంలో ఏం చేస్తాం ఈ లోకంలో ఉండి చేసేది ఉంది చక్కగా చెర్లపల్లి జైల్లో పడేస్తే ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు ఏదో పని చెప్తారు మనకు తగ్గట్టుగా పని చెప్తారు మనం మనం పాఠం చెప్పే లక్షణం ఉందంటే వాళ్ళందరినీ పోగేసి పాఠం చెప్పుకుంటారు అప్పుడు వాళ్ళకి ఏదో పాఠం చెప్తారు భోజనం వాళ్ళే పెడతారు వాళ్ళందరితో ప్రేమగా ఉన్నాం అనుకోండి ఆ పోలీసులతోటి తర్వాత అక్కడ ఉండే పనివాళ్ళతోటి అక్కడ ఉండే ఈ మద్దరసు వీళ్ళందరూ ఉంటారు న్యాయం హంతి నహన్యత వాళ్ళందరితో ప్రేమగా ఉన్నారనుకోండి అప్పుడు హాయిగా వాళ్ళు వీడికి వెళ్ళిపోమన్నా కూడా అక్కర్లేదు అన్నట్టుగా అక్కడ why should you seek bail you should not seek bail bail seek చేశారంటే లాస్ట్ అవతల వాడు మిమ్మల్ని జైలు చేసేదంటే ఆయన వర్షం చేసేసుకున్నాడు వాడికి దండం పెడుతూ ఉన్నారు ఈ జడ్జి కాదని ఆ జడ్జి ఆ జడ్జి కాదని ఈ జడ్జి పోతూ ఉన్నారు వెయిలొద్దు ఏమొద్దు నేను పోయి జైల్లో కూర్చుంటా ఇంక వాడేం చేస్తాను సర్వాత్మభావం వంటి తెలివైన లోకము అది పరమోలోక అది ఇంకొకటి లేనే లేదు